నాలుగు వందల నలభైవ సంకీర్తన చాలు నిదే నా విరతి సకల సామ్రాజ్యము నాలోని పని ఎంతైనా నాకు కలదు వడబడి పరులిండ్ల వాకిలి కాచే నేను వడినాలో హరియున్న వాకిలి కాచేను బడినొకరి కొలిచి బహురాజ్యమేలే నేను ఎడనా మనోరాజ్యమింత ఏలేను చేరి ఒరులకు పనిచేసి అలసే నేను సారే నా యోగాభ్యాసానాలసేను అరసినే నడువగా అన్యులిచ్చేఈవులు తారి పూర్వకర్మాది దైవమే ఇచ్చీని అందు సంతోషమే ఫలము ఇందు సంతోషమే ఫలము అందును మాయా కల్పితము ఇందును మాయే అందు ఇందు శ్రీ కర్త అందైతే పరతంత్రుడు ఇందునే స్వతంత్రుడా